లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకోబోతున్న సూత్రం సంహిత సంజ్ఞా విధాయక సూత్రం అంటే సంహిత అని దేన్ని అంటారో చెప్పే సంజ్ఞా సూత్రం అనమాట సంహిత అనే పదాన్ని మామూలుగా మనం అనేక అర్థాల్లో వాంగ్మయంలో వాడుతూ ఉన్నాం ఋగ్వేద సంహిత ఇలా అక్కడక్కడ సంహిత అనే పదం వాడుతూ ఉంటాము యజ్ఞము అనే అర్థంలో వాడుతూ ఉంటాము కానీ వ్యాకరణంలో సంహిత అనే పదాన్ని ఏ అర్థంలో వాడతారు అనేది ఇప్పుడు చెప్తున్నారు పరహ సన్నికర్ష సంహిత అని సూత్రం పరహ సన్నికర్ష సంహిత అని దీనికి విభాగం దీనికి వృత్తి చూద్దాం వర్ణానాం అతిశయిత సన్నిధి సంహితా సంజ్ఞ సత్ వర్ణానాం అతిశయిత సన్నిధి అంటే వర్ణముల యొక్క మధ్యలో ఏ అత్యంత సామీప్యం ఏదైతే ఉందో ఆ సామీప్యానికే సంహిత అని పేరు అంటే రెండు వర్ణాలు కావచ్చు ఆ రెండింటి మధ్యలో ఏదైతే అత్యంత సామీప్యం ఉందో ఆ సామీప్యతకే మనం సంహిత అని పిలుస్తాము మనం సంహిత అని దాన్నే పిలుస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట అయితే సహజంగా రెండు వర్ణాల మధ్యలో అర్ధమాత్ర కంటే తక్కువగా వ్యవధానం ఉండదు కనీసం అంత ఉంటుంది ఆ వ్యవధా ఆ అదే అత్యంత సామీప్యము అంటారు దాన్నే మనం ఇప్పుడు ఈ సూత్రంతో సంహిత అనే పేరుతో పిలుస్తున్నాం ఎక్కడైనా కానీ పాణిని తర్వాత సూత్రాల్లో సంహిత అని వాడి ఏదైనా చెప్తే దానికి సహజంగా ఈ అర్థాన్ని గ్రహించాలి తర్వాత కొన్ని సూత్రాలు సంహితాయాం అని చెప్తాడు సంహిత ఉన్నప్పుడు మాత్రమే ఈ పని చేయండి అని చెప్తాడు అందులో ఒకటి సంధిని సంధులు మనం ఎప్పుడు చేస్తాము అంటే రెండు వర్ణాల మధ్యలో సంహిత ఉన్నప్పుడు మాత్రమే సంధులను చేస్తాము ఇది కూడా సంహితకి సంబంధించిన ఒక ప్రయోజనం తర్వాత సంజ్ఞాసూత్రం సంయోగ సంజ్ఞాసూత్రము సంయోగము అనేది మామూలుగా మనం రెండింటిని కలవడాన్ని సంయోగము అనే అర్థంలో వాడుతూ ఉన్నాము అయితే వ్యాకరణ శాస్త్రంలో సంయోగం అనే పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నారు అది ఏ అర్థంలో దాన్ని వ్యవహరిస్తున్నారో ఇప్పుడు ఈ సూత్రంతో చెప్తున్నారు హలో నందరా సంయోగ అని సూత్రం హలహ అనంతరాహ సంయోగ అని ఈ సూత్రానికి విభాగం దీని కింద వృత్తి ఏంటి అంటే అజ్భిహి అవ్యవహితా హలహ సంయోగ సంజ్ఞాస్యు అజ్భిహి అవ్యవహితా హలహ హల్లుల మధ్యలో ఉన్న సమీ హల్లుల మధ్యలో అజ్వర్ణాలు లేకపోవడాన్ని సంయోగము అంటారు అజ్బిహి అవ్యవహితా హలహ అంటే అచ్చులతో వ్యవధానం లేనటువంటి హల్లులకు సంయోగము అని పేరు ఎలా అయితే క్ర త్ర ప్ర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పు ర ఈ పకారానికి రేఫకి మధ్యలో ఏ అచ్చువర్ణము లేదు కాబట్టి దీన్ని మనం ప ర కలిపి సంయోగము అని అంటాం ఇది సంయోగ సంజ్ఞకి సంబంధించిన సూత్రం తరువాత సంజ్ఞాసూత్రం సుప్తింగంతం పదం పదము అనేది పదం అందేందంటామో చెప్తున్నారు పద సంజ్ఞను విధించే సూత్రాలు పానీయంలో ఇది కాకుండా ఇంకా ఉన్నాయి కానీ ఈ పదం అనేది ఏదైతే చెప్తున్నాడో ఇది లౌకిక వ్యవహారంలో మనం పదం అనే వాడతాం కదా దానికి సంబంధించి పద సంజ్ఞ పదం అని దేన్ని అంటాము అంటే సుప్తింగంతం పదం అని సూత్రం సుప్తింగంతం పదం అని దీనికి విభాగం దీనికి వృత్తి సుబంతం తింగంతం చ పదసంజ్ఞం స్యాత్ అని దీనికి వృత్తి సుబంతం తింగంతం సుబంతం అంటే సుప్పు అంతమందున్నది అని తింగంతము అంటే తింగ్ అంతమందున్నది అని అర్థము సుప్ అంటే ఏంటి అసలు అంటే సువౌజస్ అమౌషస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ అని ఇరవై ఒక్క ప్రత్యయాలు ఉన్నాయి అంటే మనం రామ రామో రామాహ రామం రామో రామాన్ అని ఏవైతే శబ్ద రూపాలని ఏడు విభక్తులు మూడు వచనాల్లో చదువుతున్నామో వాటి చివరిలో ఏవైతే ఉన్నాయో అవి విభక్తి ప్రత్యయాలు ఈ ఇరవై ఒక్క విభక్తి ప్రత్యయాలు అంతమందున్నవి ఏవైతే పదాలో వా ఏవైతే ఉన్నాయో వాటికి పదము అని పేరు లేదా తిప్తస్జి తిప్తస్థ అని తింగ్ ప్రత్యాహార వర్ణ తింగ్ ప్రత్యయాలన్నమాట తింగ్ ప్రత్యయాలు అంటే ధాతువుకి వచ్చి చేరే ప్రత్యయాలు గచ్చతి గచ్చత గచ్చంతి గచ్చసి గచ్చత గచ్చత గచ్చామి గచ్చాభ గచ్చామహ శేతే శయాతే శేరతే ఇలా మనం ఏవైతే ధాతు రూపాలను చదువుతూ ఉంటాము వీటిలో తీ తహ అంతి అని ఏవైతే చదువుతున్నాము చివరిలో ఉన్నాయో ఇవి మొత్తం పద్దెనిమిది ప్రత్యయాలు ఉన్నాయి తొమ్మిదేమో పరస్మైపది ప్రత్యయాలు తొమ్మిదేమో ఆత్మనిపది ప్రత్యయాలు ఈ పద్దెనిమిది ప్రత్యయాలు చివరిలో ఉన్నదానికి పదసంజ్ఞ ఇంతకుముందు చెప్పుకున్నట్లు రామహ రామో రామాహ వీటిల్లో ఏవైతే సుప్ సుజస్ అమోషస్ టాభ్యాంబిస్ అని సుప్రత్యయాలు ఉన్నాయో అవి ఇరవై ఒకటి అవి చివరిలో దేనికైతే ఉన్నాయో దానికి పదసంజ్ఞ అని ఈ సూత్రానికి సామాన్య అర్థము పదం ఇక్కడ ఒక నియమం ఉంది అపదం నా ప్రయుంజీత అని ఒక నియమం దానికి అర్థం ఏంటి అంటే పదం కాని దానికి ప్రయోగార్హత అనేది లేదు ప్రయో పదం కాని దాన్ని ప్రయోగించరాదు అని ఆ నియమం అంటే పదం కానిది ప్రయోగార్హం కాదు పదం అవ్వాలంటే ఏమవ్వాలి అది సువౌజ సమోషస్ అనే ఇరవై ఒక్క ప్రత్యాల్లో ఏదో ఒకటి అంతమంది ఉన్నది అవ్వాలి లేదా తిప్తస్జీ సిప్తస్థ అని వాటిల్లో పద్దెనిమిదింట్లో నుంచి ఏదో ఒకటి అంతమంది అయి ఉన్నది అవ్వాలి ఈ రెండింట్లో ఏదో ఒకటి అయి ఉండాలి అప్పుడే దానికి ప్రయోగార్హత ఉంటుంది అయితే అది ఆ ఆ విభక్తి ప్రత్యయం మనకు కనపచ్చు కనిపించచ్చు కనిపించకపోవచ్చు కనిపించలేదు కదా అని అది లేదు అని చెప్పుకోవడానికి లేదు దీని గురించి తర్వాత ఇంకా విచారం వస్తుంది అప్పుడు విస్తృతంగా చదువుకుందాం ఇంతటితో సంజ్ఞా ప్రకరణం పూర్తయిపోయింది